పాలకొండ వెళ్ళావు నాతో నా పాక కాలిపోయింది నాథో నువ్వు పాలకొండ వెళ్ళావు నాతో నా పాక కాలిపోయింది నాథో అది కాలిపోతే కాలిపోయింది చురుకైన సూటికేసున రావా అంటే పదవా అంటున్నావేటి రావా అంటే వస్తున్నాను అనాలి ఎక్కడ తీసుకెళ్ళండి ఎక్కడ ఎక్కడ కాలిపోతుందో అక్కడ తీసుకెళ్లి చూపించాలా పాలకొండలో కాలిపోతుంది చూడు ఎల్దవేట్రా వేడి రావా చూడవా కాలిపోతుంది మాడిపోతుంది మండిపోతుంది నాదోయ్ నాదో కాలిపోతున్నాయి నాదో ఏటి చూస్తున్నాను అనాలి ఏడు చూస్తాను కనపడలేదు కనపడుతుంది మరి ఎక్కడ కనపడుతుంది పాలకొండ చూస్తే అక్కడ కనపడుతుంది ఎల్లవేట్రా ముఠో తాపి నాదోయ్ రావా చూడవా కలిపితుంది నాదోయ్ Pra bailar. బయట ముందు ఎక్కడ ముట్టుకుందని అంతేనా లోపల ముట్టుకుందరా లోపలే ముట్టుకుందిరా ఎక్కడ ముట్టుకుందా నేను అడిగినట్రా నిన్ను ఇప్పుడు అడగపోను అడుగుతాడు అమ్మ ఎటు అడుగుతాడు ఇది గొప్ప పేసి కోర్రు నీలాంటి కోరిని కాదు రాత్రి కాలిపోతుంది మాడిపోతుంది పాట పాడారు కదా ముందు ఎక్కడ ముట్టుకుందో అడిగావు కదా జగదమ్మ సెంటర్ కలిసి పేసి బిడ్డతుంది అందుకే ముందు చెప్పేస్తున్నా తక్కువ కాదు గొప్ప రాంగ్ ఇడు నువ్వే రాంగ్ మనిషి ఈడు రేపు ఇంటికి వెళ్ళి పిల్లల పిలుస్తాడట చూడవా కలుపుతుంది అవును నేను ఇక్కడ పాట పాడుతుంటే దెమ్మో అని వాళ్ళ అలా వాళ్ళిద్దరు కాస్త చూపిస్తాను బేటి ఇప్పుడు దెమ్మలు కాలిపోతాను పాట పాడేవా పాడాను ఆ ఏమి దెమ్మలు కాలిపోతున్నాయో వీళ్ళిద్దరు అడిగి చెప్పమన్నా మన డోలకిష్టను గతమిస్తున్నాను ఇష్టను ఏ ఆ దెమ్మల సంగతి అలా తెలియదేటి తెలిసేటే అడుగు ఘటనేశ్వరరావు అప్పరా నీకు తెలుసా దెమ్మల సంగతి తెలీదా గట్టి చెప్పాయి తెలీదా ఏం మోహన్ దాస్ నాకు తెలుసు సార్ మళ్ళీ చెప్పండి మీకు తెలీదా దెమ్మల సంగతి తెలీదు మీకు తెలుసా రకరకాల దెమ్మలు చూసాను ఏమిటి ఈ ముసలి గోరకడకి రకరకాల దెమ్మలు తెలుసటమ్మా రకరకాల దెమ్మలు తెలుసు కాబట్టి ఈ రకంగా తయారయ్యి అదనమాట ఆ కుర్రోళ్ళిద్దరికి తెలుదంట ఏమి దెమ్మలో చెప్పు అవండి అనకాపల్లి బెల్లపు దెమ్మలు బాబు అనకాపల్లి అంట అనకాపల్లి దెమ్మలు ఇద్దరికి తెలుసు ఇద్దరికే ముగ్గురికి మా ముగ్గురికి తెలుసు ఎవరెవరికి మా ఆర్మినిస్ట్ గారికి నాకు ఘటనిస్ట్ గారికి కూడా తెలుసు మనకాపల్లి దెమ్మలు అయితే మీ ముగ్గురికి తెలుసు ఈడికి తెలదా ఆయనకి అనకాపల్లి దెమ్మలు తెలదా తెలీదు మరి ఏ ఊరు దెమ్మలు తెలుసు పెద్దాపురం పెద్దాపురం పెద్దాపురమా అక్కడ దాకా ఎందుకు వెళ్ళాడు మా బెల్లపు తిమ్మలో నాదో మా బెల్లపు తిమ్మలో నాదో అవి మండిపోతున్నాయి నాదో మళ్ళీ కర్ర అని మొదలెట్టావు కర్ర ఈ కర్ర అదేం కర్ర బారకర్ర ఈవిడిది కర్ర అదేం కర్ర మూరకర్ర పోలేరా వీళ్ళ చెల్లిది కర్ర అదేం కర్ర జానకర్ర మీ అప్పద కర్ర మా అప్పది కర్ర ఎలాపదే ఏం కర్ర జానా బెత్తుడు కర్ర మీ అప్పద జానా రెండు బెత్తుడు కర్ర ఎప్పుడు చూసావు ఎప్పుడు చూసావు చూడవా చూడవా నాది బింది మా యొక్కది బింది మా చెల్లిది బింది నాది బింది మా యొక్కది బింది మా చెల్లిది బింది మా ఇంట్లోని బిందెలన్నీ నాదో అవి కాలిపోతున్నాయి నాదో మా ఇత్తడి బిందెలోని నాదో అవి మండిపోతున్నాయి నాదో ఎవరు చూస్తాను నీది బలేగుందా పళ్ళు రాలిపోతే ఏంటి నీది బలేగుండడు నీది అమ్మా ఏట నీది ఏటయ్యండి నువ్వు డాన్స్ నువ్వు డాన్స్ నువ్వు ఆడమనండి ఆడమనండి నువ్వు పాడు నువ్వు పాడు నువ్వు చూడు చేస్తావు చూస్తాను అబ్బా నీది భలే ఉందా పళ్ళు రాలిపోతాయి నీ భలే ఉండడు డాన్స్ అమ్మ డాన్స్ డాన్స్ బాగుందా మరి నువ్వు ఎందుకు కూర్చున్నావు చూడటానికి కూర్చొని చూస్తావు కింద నుంచి అయితే బాగా కనపడుతుందని కింద నుంచి బాగా కనపడేది అది కదా అమ్మడు నా దెమ్మ ఏంటది బిందులు నా బిందులు కాలిపోతున్నాను చేతుల పైకి గిల్ల డాన్స్ వేస్తున్నావా అవును ఆ డాన్స్ వేసేటప్పుడు వేసేటప్పుడు ఏదేది ఎలా ఊగుతుందో చూస్తున్నాను అవ్వా ఏదేది అలగోగడం పెట్టరా నీ ముఖం అవే అవే ఏవి నీవే పళ్ళు రాలిపోతాయి నీవి కిందివి పైవి ఏడు పైవి ఆభరణాలు అవి ఆభరణాలు మెడలో ఉన్నాయి కదా ఓహో ఇవా ఆ అది గొలుసు గొలుసా ఇంకోటి ఉంది అదేటిది నల్లపూసలు ఉన్నాయిరా ఇంకా లోపల కోట ఉంది లోపల కొన్నా కూడా చెప్పలేరు తాడు ఉంది చెవులకి ఏలబడ్డా ఇవేమిటి బొట్టలు కింద నుంచి మీద తలించి అవేమిటి ఎత్తు కలిసి ఎత్తు మీద ఒకటి ఉంది అదేది పాపిడి చేరు అదే మొత్తం అన్ని ఎలా ఊగుతున్నాయో ఏదేది ఎలా ఊగుతుందో చూస్తున్నాను మొత్తం అన్ని ఎలా ఊగుతున్నాయో ఏదేది ఎలా ఊగుతుందో చూస్తున్నావా నువ్వు అందుకు కూర్చోలేదు మరెందుకు ఒకవేళ అవేవైనా రాలిపోయి పడిపోతే అవి తీసుకొని జోబులు పడుచుకొని అట్నుంచి అలా గెలిపోదామని దొంగ కళ్ళు ఒడుచుకొని చూస్తాను దొంగ కళ్ళు నాకేం లేవు మరి ఎవరికొన్నాయి మన డాలకిస్ట్ మోహన్ కొన్నాయి ఏమని రాలిపోతే ఏరు జోబులు పెట్టించుకుందా నా పక్కన తయారయ్యాడు అందుకే అతనికి ఎదురుగా నువ్వు తయారయ్యా నాదో నాదో రావా కాలిపోతుంది కాలిపోతుంది మండిపోతుంది మండిపోతుంది నాదో నాదోయ్ నాదోయ్ వస్తున్నాను చూడవా కలిపోతుంది మడిపోతుంది మడిపోతుంది మడిపోతుంది మా చేతి గాజులో నాదో నా చేతి గాజులో మండిపోతున్నాయి నాదో నేర్పించేది బుర్రకద్ అనుకున్నా రికార్డింగ్ డాన్స్ అనుకున్నా రికార్డింగ్ డాన్స్ అనుకోవడం నేను ఏం చేశాను పిచ్చి పిచ్చి వేసాలు అయితే ఇక్కడ పిచ్చి పిచ్చి వేసాలు ఎవరు వేయలేదు నీ పాడాలని ఉద్దేశం సుబ్రహ్మ పాడు తాత నోరు మూసుకొని ఉండు ఏ ఏం చేశాను శుభ్రంగా పాడకపోతే ఏం చేశాను నువ్వు ఏం చేశాను లంగా మా అప్పది అమ్మా మా చెల్లిది లంగా అలా ఎత్తి లంగాలు చూపెడితే ఎదరు కుర్రలు ఉన్నారు జడుచుకుంటారు ఆ జడుచుకుంటారు జడుచుకున్నారు అప్పుడు ఏ పోత వైద్యుడి దగ్గరికి వెళ్ళి పోవు తెచ్చి మనిషి కోటి కట్టాలి ఎట్టి మనిషికి పోవే కడితేనే కదా జడుపోక అదే చిన్న జడుపా చిటికి జడుపా ఏమి జడుపు లంగా జడుపు నాదు మా లోపల లంగాలు లోపల లంగాలు నాదో నీ ముఖం పెడతా ఏంటి డబ్బులు దాచుకునే పిడతల గురించి కూడా నీకు తెలియదేమిటి ఏది నాదోయ్ కన్నం చిన్నదా పెద్దదా నీకెందుకు నీకెందుకురా అనుమానం వచ్చి అడగొద్దా వీడికి అన్ని అనుమానాలే అనుమానం వచ్చింది కానీ నీకే అనుమానం వచ్చినా అడగొద్దు చెప్పేది ఆలకించు కాదు మీ కన్నం చిన్నదా పెద్దదా నీకెందుకురా మా కన్నం కొంచెం చిన్నదే అందులో అన్ని పావలా కాసులే గాని మిగతా కాసులు వెళ్ళవు అర్ధ రూపాయలు రూపాయలు వెళ్ళవు అర్ధ రూపాయలు అందుకని అడుగుతున్నావా సరే మీ కన్నం పెద్దదేరా దాంట్లో అన్ని దూరిపోతాయి ఏటన్నీ అదే దూరిపోయి పావలాలు పది పైసలు ఒక రెండు రూపాయలు కాసులు ఐదు పైసలు కాసులు ఐదు పైసలు ఐదు రూపాయలు కాసులు నాదోయ్ రావా చూడవా కలిపోతుంది మారిపోతుంది మా డబ్బుల పెడతలో ఇన్నవా